श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन चतुर्थाध्यायमो ज्ञानयोगम् యుండు నీవెట్లు తెల్పినావో ఇది ఎట్లు పొసగునయ్యా శ్రీకృష్ణ ఎరిగింపుమయ్య నాకు కలవు జన్మలు నీకును ఎన్ని అట్టులే కలవు నాకు అజ్ఞానవశము చేత ఎరుగవు ఆ జన్మ వృత్తాంతముల్ పుట్టుటయు గిట్టుటయును లేనట్టి పుణ్యపురుషుడనగుటచే ఎల్లభూతంబులకును నేనేగా బంధింపబడిన మాయా ధర్మంబునుద్ధరింప ధరణిలో జన్మములనెత్తి నేను అణచి వైచి అధర్మమున్ అట్టితరి ధర్మంబునుద్ధరింతు అట్టులను రక్షింపగా అట్టులే శిక్షింపగా దుష్టులన్ జన్మములనెత్తుచుందు జగతిని నాదైన మాయ వలన జన్మములు కర్మములును నిజముగా జగతిలో లేవు నాకు జన్మంబునెత్తడతడు జగతిలో దేహంబు వీడిపిదప గుణకర్మములను బట్టి కులములను నిర్ణయించి నిజం acabando. కర్మమున కర్మయందు గాంచుచుండెడు వాడేపో జగతిలో నిజమైన కర్మయోగి కర్తతాననియంచక తృప్తుడై కర్మఫలముల గోరక ಕರ್ಮಮನೋಜೇಯುವಾನಿ జగతి నా కర్తయనచు ప్రాప్తమగుదాని తోడ పండితుడు సంతృప్తి నొంది మదిని కర్మఫలముల గోరక ధర్మముల జేయుచుండును తృప్తుడై అట్టివాణిని కర్మలో అర్జునా బంధిం చేతను కొందరు తపముచే మరి కొందరి జగతిలో స్వాధ్యాయమున కొందరు ఇంద్రియ వశముచే మరి కొందరు జపయజ్ఞమును కొందరు జగతిలో ఏయుచుందురు ఫల్గుణ ఈ రీతి బహుభంగుల యజ్ఞముల ఇళ్ళపై చేయుచుంద్రు కర్మతో కర్మముల ఫలము అద్దని తెలియుమోయి అర్జున ఆచార్యు సేవ చేసి తత్వవిధులప్పుడు నీకు తత్వమును బోధింతురయ్య నిజము జ్ఞానమున కన్న వేరే జగతిలో శ్రేష్టమింకొకటి లేదు పరమ పావనమైనది ఫల్గుణ జ్ఞానమది నిశ్చయముగా ఆత్మయందే గాంతురు అద్దాని యోగమెరిగిన వారలు పొందెదరు శ్రద్ధ చేత గూడిన వారలు అద్దాని పొందలేరు ఆ జ్ఞానమే కలిగిన ఆత్మశాంతి యుగల్గునో అట్టి శాంతిని వేగమే అర్జున పొందంగవలయు నీవు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గీతామృతమున